సంరక్షకులుగా సేవకులుగా ఉండటానికి పనికిరారు ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి నరకములో వారు కలకాలం ఉండాలి అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు జకాతు ఇచ్చేవారు అల్లాకు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లా మసీదులకు సంరక్షకులు సేవకులు కాగలుగుతారు వారే సరి అయిన మార్గములో నడుస్తారని ఆశించవచ్చు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లా మార్గములు ప్రాణాలొడ్డి కృషి చేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు తాపటాన్ని మస్జిదే హరాముకు సేవలు చెయ్యటాన్ని మీరు సమానంగా భావించారా అల్లా దగ్గర వారిద్దరూ సమానులు కారు అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు వాటిని వదిలిపెట్టి తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది అట్టి సఫలీకృతులు వారి ప్రభువు వారికి తన కారుణ్యం తన సంతోషాల శుభవార్తను శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు వాటిలో వారు సదా ఉంటారు నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి అల్లా వద్ద ఎంతో ఉంది يا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 నుండి ప్రశాంత స్థితిని తన ప్రవక్తపై విశ్వాసులపై అవతరింపజేశాడు ఇంకా మీకు కనిపించని దళాలను దించాడు సత్య తిరస్కారులను శిక్షించాడు సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే తరువాత మీరు దీనిని కూడా చూశారు ఇలా శిక్షించిన తరువాత అల్లాహ్ తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును يا أيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم هذا وإن خفتم عيلة فسوف يغنيكم الله من فضله إن شاء إن الله عليم حكيم విశ్వసించిన ప్రజలారా ముష్రిక్కులు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదు ఒకవేళ మీకు లేవి భయం కలిగితే అల్లా కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చెయ్యటం అసంభవం కాదు అల్లా అన్నీ తెలిసినవాడు వివేకవంతుడును قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحبون يحرمون ما حرم الله ورسوله ولا يدينون ولا يدينون دين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 يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون గ్రంథ ప్రజలలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వారును అల్లా ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి వారు స్వయంగా తమ చేతులతో జిరియా ఇచ్చే వరకు లోబడి ఉండే వరకు వారితో పోరాడండి ఉజైర్ అల్లా కుమారుడు అని ఊరులు అంటారు మసీహ్ అల్లా కుమారుడు అని క్రైస్తవులు అంటారు వారికి పూర్వం అవిశ్వాసములో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి దేవుని దెబ్బ వారిపై పడుగాక వారెలా మోసపోతున్నారు వారు అల్లాను కాదని తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు ఇంకా ఇదే విధంగా మరియము కుమారుడైన మసీరు కూడా వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు ఆయన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 إنما يريد الله ليعذبهم بها في الحياة الدنيا وتزهق أنفسهم وهم كافرون వారికి ఇలా చెప్పండి మీరు మీ సంపదలను ఇష్టంతో ఖర్చు చేసినా లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు ఎందుకంటే మీరు దుర్మార్గులు వారు ఇచ్చిన సంపద స్వీకరించబడకపోవటానికి దీనికంటే మరొక కారణమేదీ లేదు వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు నమాజుకు వస్తే బద్ధకంతో వస్తారు దేవుని మార్గంలో ఖర్చు పెడితే అయిష్టంగానే ఖర్చు పెడతారు వారి సిరి సంపదలను వారి అధిక సంతానాన్ని చూసి మోసపోవద్దు అల్లా మాత్రం ఈ వస్తువుల ద్వారానే వారిని ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చెయ్యాలని వారు ప్రాణత్యాగం చేసిన సత్య తిరస్కార స్థితిలోనే చెయ్యాలని కోరుతున్నాడు ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون వారు దేవుని మీద మాటి మాటికి ప్రమాణం చేసి మేము మీవారమే అని అంటారు వాస్తవానికి వారు ఎంతమాత్రం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 వ్యధాభరితమైన శిక్ష పడుతుంది يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا فيها ذلك الخزي العظيم వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు మిమ్మల్ని సంతోషపట్టటానికి వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాను ఆయన ప్రవక్తను సంతోషపట్టటానికి వారు చింతన చేయాలి ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు వారికి తెలియదా అల్లాను ఆయన ప్రవక్తను ఎదుర్కొనేవాడి కొరకు నరకాగ్ని ఉందని అందులోనే కలకాలం ఉంటాడని ఇది పెద్ద అవమానం يحذر المنافقون أن تنزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا إن الله مخرج ما تحذرون ولئن سألتهم ليقولن ما كنا نخوض ونلعب قل أب الله وآياته ورسوله كنتم تستهزئون لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعفو عن طائفة من نعذب طائفة بأنهم كانوا مجرمين ఈ కపటులు భయపడుతున్నారు వారి హృదయాలలో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 బలాంక్షులు ఎక్కువ సంపద ఎక్కువ సంతానం కలిగి ఉండేవారు పైగా వారు ప్రపంచంలో తమ వంతు సుఖాలను దుల్లుకున్నారు మీరు కూడా మీ వంతు సుఖాలను వారు అనుభవించిన మాదిరిగానే అనుభవించారు ఇంకా వారు పడినటువంటి వాదోపవాదాలలోనే మీరు పడ్డారు కనుక వారి ముగింపు ఎలా జరిగిందంటే వారు చేసినదంతా ప్రపంచంలోనూ వ్యర్థమైపోయింది పరలోకములోనూ వ్యర్థమైపోయింది వారే నష్టానికి గురి అయ్యారు వారికి తమ పూర్వీకుల చరిత్ర అందలేదా నూహు జాతి ప్రజలు ఆద్ సమూద్ జాతులు ఇబ్రాహీము జాతి ప్రజలు మదియన్ ప్రజలు తల్లకిందులు చేయబడిన పట్టణాలు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు అయితే వారికి అల్లాహ్ అన్యాయం చెయ్యలేదు వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు والمؤمنون والمؤمنات بعضهم أولياء بعض يأمرون بالمعروف وينهون عن المنكر المنكر ويقيمون الصلاة ويؤتون الزكاة ويؤتون الزكاة ويطيعون الله ورسوله أولئك سيرحمهم الله إن الله عزيز حكيم وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها خالدين فيها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 చేసినప్పుడు వారు పిసినారితనానికి దిగారు తమ ప్రమాణము నుండి మరలిపోయారు దానిని ఏమాత్రం లెక్క చేయటం లేదు ఫలితం ఏమైందంటే వారు అల్లాయడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా అల్లా వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకు వారిని వెంటాడటం మానదు వారికి తెలియదా అల్లాకు వారి గుప్త రహస్యాలు వారి రహస్య సమాలోచనలు సైతం తెలుసని ఆయనకు సమస్త అగోచర విషయాలు కూడా పూర్తిగా తెలుసని ఆ పిసినారి సంపన్నులను ఆయన బాగా ఎరుగును సంతోషంతో ఇష్టంతో విశ్వాసులు చేసే ధనత్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడతారు దేవుని మార్గములో ఇచ్చేందుకు తాము శ్రమ కోర్చి ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేని వారిని వారు హేళన చేస్తారు ఈ హేళన చేసే వారిని అల్లా హేళన చేస్తున్నాడు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది ప్రవక్త నీవు అటువంటి ప్రజలను క్షమించవలసినదిగా విజ్ఞాపన చేసినా చేయకపోయినా ఒకటే ఒకవేళ నీవు వారిని క్షమించవలసినదిగా డెబ్బై సార్లు విజ్ఞాపన చేసినా అల్లా వారిని ఎంతమాత్రం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 వారు అన్నారు వారు ఇంటిలో కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు వారి హృదయాలపై ముద్ర వేయబడింది అందువల్ల వారికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు దీనికి భిన్నంగా ప్రవక్త ప్రవక్తతో పాటు విశ్వసించిన వారు తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడారు కనుక ఇప్పుడు అన్ని వేళ్లు వారికే ఇంకా వారే సాఫల్యాన్ని పొందుతారు అల్లా వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉపవనాలను సిద్ధం చేసి ఉంచాడు వాటిలో వారు కరకాలం ఉంటారు ఇదే గొప్ప సాఫల్యం وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم ఎడారి అరబ్బులు కూడా చాలా మంది వచ్చారు తాము కూడా వెనుక ఉండిపోవటానికి అనుమతి కోసం సాకులు చెప్పారు ఈ విధంగా అల్లాకు ఆయన ప్రవక్తకు విశ్వాస విషయంలో అబద్ధపు వాగ్దానం చేసిన వారు వెనుకనే కూర్చుండిపోయారు ఎదారి అరబ్బులలో అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు త్వరలోనే బాధాకరమైన శిక్షకు గురి అవుతారు ليس على الضعفاء ولا على المرضى ولا على الذين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 الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا تعلمهم نحن نعلمهم سنؤذبهم مرتين ثم يردون إلى عذاب عظيم మీ చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులలో కపటులు చాలామంది ఉన్నారు అలాగే స్వయంగా మదీనా పౌరులలో కూడా కపటులు ఉన్నారు వారు కాపట్యములో రాటుదేలారు మీరు వారిని ఎరుగరు మేము వారిని ఎరుగుదుము మేము వారికి రెట్టింపు శిక్షను విధించే సమయం సమీపంలోనే ఉన్నది తరువాత వారు మరింత పెద్ద శిక్ష కొరకు తిరిగి తీసుకురాబడతారు وآخرون اعترفوا بذنوبهم خلقوا أملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم إن الله غفور رحيم خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأتي خذوا الصدقات وأن الله هو التواب الرحيم وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون తమ తప్పులను ఒప్పుకున్నవారు కొందరు ఉన్నారు వారి ఆచరణ మిశ్రమమైనది కొంత మంచి కొంత చెడు అల్లాహ్ వారిని మళ్లీ కరుణించటం అనేది అసంభవమేమీ కాదు ఎందుకంటే ఆయన మన్నించేవాడు కరుణించేవాడును ప్రవక్త నీవు వారి సంపదల నుండి సదహా తీసుకొని వారిని పరిశుద్ధపరచు ఇంకా సన్మార్గంలో వారిని ముందుకు నడుపు వారి కొరకు దేవుని కారుణ్యానికై ప్రార్థించు ఎందుకంటే నీ ప్రార్థన వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది అల్లాహ్ అంతా వింటాడు ఆయనకు అంతా తెలుసు వారికి తెలియదా అల్లాయే తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడని వారి దాన ధర్మాలకు స్వీకారాన్ని ప్రసాదిస్తాడని అల్లాహ్ అమితంగా క్షమించేవాడు కరుణించేవాడు అని ప్రవక్త ఇంకా వారితో ఇలా అను మీరు ఆచరించండి అల్లాహ్ ఆయన ప్రవక్త విశ్వాసులు అందరూ మీ ఆచరణ వైఖరి ఇప్పుడు ఎలా ఉంటుందో అని గమనిస్తారు తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు ఆయనకు బహిరంగంగా ఉన్నది గుప్తంగా ఉన్నది అంతా తెలుసు మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم మరికొందరు ఉన్నారు ఇంకా వారి వ్యవహారం దేవుని ఆజ్ఞ కోసం ఆగి ఉన్నది ఆయన వారికి శిక్షను విధించవచ్చు మళ్లీ కొత్తగా వారిని కనికరించనూ వచ్చు అల్లాకు అంతా తెలుసు ఆయన జ్ఞాని వివేకవంతుడును والذين اتخذوا مسجدا ضرارا وكفرا وتفريقا بين المؤمنين وإرصادا وإرصادا لمن حارب الله ورسوله من قبل وليحلفن إن أردنا إلا الحسنى والله يشهد إنهم لكاذبون لا تقم فيه أبداً لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه فيه رجال يحبون أن يتطهروا والله يحب المطهرين أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس بنيانه أمن أسس بنيانه على شفا جرف هار فانهار به في نار جهنم والله لا يهدي القوم الظالمين لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم والله عليم حكيم ఇంకా కొందరు ఉన్నారు వారు ఒక మసీదును నిర్మించారు సత్య సందేశానికి నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఇంకా దేవుని ఆరాధన చెయ్యటానికి బదులుగా అవిశ్వాసాన్ని అనుసరించాలని విశ్వాసులలో చీలిక తీసుకురావాలని ఈ బూటకపు ఆరాధనాలయాన్ని ఇదివరకు అల్లాకు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి మాటుగా చెయ్యాలని వారు మాటి మాటికి ప్రమాణాలు చేసి మా ఉద్దేశ్యం మేలు చెయ్యటం తప్ప మరొకటి కాదు అని తప్పకుండా అంటారు కాని అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు వారు పూర్తి అసత్యవాదులు నీవు ఎన్నడూ ఆ కట్టడములో నిలబడకు మొదటి రోజు నుండే భయభక్తులు ఆధారంగా స్థాపించబడిన మసీదే నీవు ఆరాధన కొరకు నిలబడటానికి తగినది అందులో పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడేవారు ఉన్నారు అల్లాకు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం అయితే నీ అభిప్రాయమేమిటి మంచి మానవుడు ఎవడు తన కట్టడపు పునాదులను దైవభీతిపై దైవ సంతోషాన్ని పొందాలనే కాంక్షపై లేపినవాడా లేదా తన కట్టడాన్ని లోయ యొక్క డొల్ల అంచుపై లేపినవాడా అది అతనిని తీసుకుని నేరుగా నరకాగ్నిలో పడిపోయింది అటువంటి దుర్మార్గులకు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 ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريق منهم من بعد ما كاد يزيغ قلوب فريق منهم ثم تاب عليهم إنه بهم رؤوف رحيم وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم అల్లా క్షమించాడు ప్రవక్తను బహు కష్టకాలములో ప్రవక్తకు తోడ్పడిన ముహాజిరులను అన్సారులను వారిలో కొందరి హృదయాలు వక్రత్వం వైపునకు మొగ్గినప్పటికీ అల్లాహ్ వారిని క్షమించాడు నిస్సందేహంగా ఆయన వారి పట్ల వాత్సల్యంతో కనికరంతో వ్యవహరించాడు ఇంకా వ్యవహారం వాయిదా వెయ్యబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా భూమి వారికి ఇరుకైపోయింది వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి అల్లా నుండి తమను కాపాడుకోవటానికి స్వయంగా అల్లా కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు అప్పుడు